రాముని సేవా భజన ఇలా ఆనందదాయకమౌగా శ్రీరాముని సేవా భజన నమామి రామచంద్ర ప్రభు నామ రఘువాశ పయోతి సోమా చంపెదనని ప్రతినబూనిన ఆ యయాతికి శరణమిచ్చి ఇంత చేసి ఇంకనూ ఈ ముఖస్థుతి ఎందులకు ఇది ముఖస్థుతి ఆ పరంధామ నన్ను క్షమింపుడు నిన్ను క్షమింపగల శక్తివంతుడనా ఆంజనేయ నీ ప్రార్థనము మన్నించి సుగ్రీవునకు అభయమతంగి తండ్రి కాపాడునాడు వైరుధ్యమే లేని వాలిని వరిమార్చి సామ్రాజ్యదానంబు సలుపునాడు అసురాలి చేత నిన్ను అంతంబుగా నీక చిరజీవుడే చిరచూచున్నాడు దైత్యమర్దన కద్ర తంబూల నిప్పించి విశ్వవిఖ్యాతి కల్పించున్నాడు నాడే అననేల సంతకం పోను రఘురామచంద్ర పాద సేవను దేవా నిఖిల జీవనము ప్రభవో వేద రమా శ్రీరామ రఘురామయంతు నామక్షరాల శాంతమేయగు భవవాక్షి సరసులోలా ఎరుగా ఏయాదిరాగమేరు వశిల్పగతలచిరా చరణములాలనే ఎరుగా అపచారములచ్చడు మూకతాడగాదు అరయగ ముందు వెంకల భజాతులితాకుట ధర్మమాసు అభయము సంతి ఆనుకుని తాగుడ దేశ బదంగు చేసి రామ రామ తెలియకయో చేసితోనుకును దానికేమి ఇప్పటికైనా మించినది లేదు యయాతిని విడచి రామభక్తులలో అగ్రగణ్యుండవకం దేవా మీ హితోపదేశము అవశ్యము శిరోధార్యమే కాని అభయార్థిని ఆ ధర్మము గాదా స్వామి హనుమా ధర్మము ధర్మమంచిటు వితంగ వితర్కములాడదేలా మర్మము నేనెరుంగుదు అణుమాత్రము సంధియమేలా నిన్ను దుష్కర్మల పాలు చేయుదునే కాన త్యజూపు యయాతి వానిదౌ కర్మను మార్పగా తగిన కర్తవు నీవకో మారుతాత్మజ ఎంగును బోధ చేసి దీక్షాకంకను చేసి నాగార్త్రాల పరాయణత్వముల కన్నా ధర్మమే లేదడు సోమిరే قطايم بنبوة جيت دري ഏതു പാത്തു പരിച്ചത് പുകളുടെ അഞ്ചായൽപുകാരെ ചുത്തുണ്ടൽ ചുത്തലച്ച് ಚಂದ್ರ ಪ್ರಭೋ కారణందన ఆ యయాతిని విసర్జించితివేని నిన్ను వసుదైక సామ్రాజ్యునిగా వనర్చదను స్వామి బ్రహ్మచారికి నాకా సామ్రాజ్య పట్టము హనుమ నీ వేదాంతమును చాలించి ప్రభు శిక్షాపాత్రుడైన యయాతిని మాకు సమర్పింపుము స్వామి అది అసంభవము అట్లెంతవరకు కాపాడగలవు నా ప్రాణములు పోవు వరకు అవునులే వనచరులు అతి తెలివిగల మూర్ఖులు ఆ మాట నిన్నేననేల మీ జాతి లక్షణమే అది అవును స్వామి మా జాతి కొత్తదా ఈ కోతి మీకు పరాయిదా రావణుడిందాక రాజ్యమేలు నిసిరత్రి వేల సంజీవితమైతివా మన సౌమిత్రి స్వర్గాన సభలు దీక్ష బిడ్డల మాకు ప్రాణాలడల్సు అప్పుడు కిష్కిల్చవీడి రామైకి మేని నా కోటి లక్షణల్పులు నా జాతి లక్షణల్పులు నా కులపు లక్షణల్పులు ఆనాడు అప్పుడు నీకు తెలియదు ఈనాడు చిల్ తెల్చి వగ చిన్న వగ చిన్న ఏమి బలము అంతయు మా ఆశీర్వచన ప్రభావము లేకున్నా అంతటి విక్రమార్కులు అహర్నిశముల్వకవాలిని గెలవలేక ఎంత యురుష్యమూకమునహీనగతుల్ పడిగాపు నుండి ప్రణాంతక బాధలల్బడి మహాత్ములు మీరలే దిక్కటంటు మా వంతకు వచ్చినట్టి బలవంతులు నీకిల సాటియో ఆ స్వామి తమ కరుణయే లేకున్నా ఆంజనేయుడు అనామకుడై అడవులలో అణగారియుండి వాడే ప్రభు అట్లైనా నీవు నా యాజ్ఞను మీరవగదు చిత్తము ప్రభు శీఘ్రముగా యయాతిని తొక్కుని రమ్ము ఎందులకు స్వామి నా ప్రతిజ్ఞా పాలనకు మరల మొదటికే తెంచుతురి స్వామి అయినా నీవు కూడా మరణించుటకు సిద్ధమేనా హనుమా కలుషాత్ముండగు ఆయయాతి గురు ధిక్కారానగై రాజసీటు ఎన్నాళ్లకు నా కాలము గడిచి గట్టెక్కినది ఛీ పొమ్మావలకు నా పాదములంటకు ఆహా ఆహా నేడు కదా నా జన్మ సాఫల్యమైనది పాదపద్మమాశిల్చి మౌనీశ్వరు సతత నిస్సాగరిస్తాత్ములైరే శ్లోశ్లాఘపరాయణ పాదములొత్తినంత మాత్రమున రామబాణము రాజద్రోహివగు నిన్ను గురుద్రోహివగు ఆ యయాతిని ఎంత మాత్రము క్షమింపదు సుమా అది నగ్న సత్యమని నాకు ముందే తెలియను స్వామి ఆ యమకనీయ సిద్ధి పరకి బ్రతుకముడి పెట్టుకొల్చిదాబో యమకనీయ సిద్ధి పరకి బ్రతుకముడి పెట్టుకొల్చిదాబో అదీనుగాక స్వామి అలమోదుల గల్పు నాదైనా జగతి రామవాణవ సత్యందు ప్రబలమోనా మృత్యుదేవియ నందు వర్జనేమి రామవాణ ప్రశస్తియే ప్రగతి ఎట్లయినను తమకే యశస్సు స్వామి ధనుర్ధారి గమ్ము విజయమో వీర స్వర్గము విఘడీలో సాక్షిభూతము కావింపు రామచంద్ర ఆంజనేయ కాటుకొమ్మి దివ్యాస్త్రము రామా రామా మారుతి మరణించిదివా ప్రాణభక్తుండవకు నిన్ను గోలిపోయి ఈ రాముడికి బ్రతకనేలా కాదు రామకథ ఇంతటితో పూర్తి కానేరదు ఎవరి కథమున పోరాటమి అనుగుదములు భక్తులు అంతమై యుద్ధనే ఆ మారుతి రణోన్ముఖుడవు కమ్ము ఆగుడు రామాంజనేయులారా ఆగుడు రామచంద్ర నా అపరాధములను మన్నింపవలేను ఇదయే నరద నాటకము ఎవరు మహాత్మా నారద మహర్షియా తమరాయి నాటకం ఆడించినది శ్రీరామచంద్రమూర్తికి జై. జై. వీర హనుమానికి జై.